సో ఇందాక బుద్ధులు ఉన్నట్లయితే ఇంకా మీకు గుండె ఉంటారు కదా ఆనందమే ఆనందం ఆనందమే ఆనందం అన్నట్లే చెప్తారు పుత్రుడు పోతాడు పుత్రుడు కలుగుతాడు తృప్తి కూడా కలుగుతుంది కానీ ఆ తృప్తి చాలా పరిమితంగా ఉంటుంది నిరంకుశంగా ఉంటుంది అంకుశము అంటే పరిమితంగా దాని వెనక ఆటంకాలు ఉంటాయి మీ ఆత్మస్వరూపంలో మీకు లభించే ఇది ఈ శాస్త్రము మనిషిని సంసారం అనేటువంటి నిమిషాల నుంచి గట్టిగా మారేసే శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం శాస్త్రం తర్వాత ఇంకా మళ్ళీ శోకము పుట్టదు పునః శోక అసలు అసలు అసలు అసలు శోకం ఎందుకు మోసం ఎందుకు కలిగి చూసుకోవాలి అనుకోండి ఎందుకు మోసం ఎందుకు చూసుకోవాలి నేను పిల్లల్ని చూశాను ఐదారేళ్ల పిల్లలు ఆడుకుంటున్నాడు జోకులు వేస్తున్నాడు నవ్వుతున్నాడు దేవుడు కొడుతున్నాడు ఇంటిలోకి ఆ గుర్రానికి దుఃఖం చేస్తుంది దేవుడు బ్రహ్మం చేస్తున్నాడు కలబడి అయ్యో ఇంతవరకు ఇంకా ఉల్లాసంగా ఉన్న పిల్లలు గైడ్ చేస్తున్నాడు అంటే వాడి బొమ్మ కనపడడం మానేసింది ఆ బొమ్మ బొమ్మ ఏదో చోటాధ్రుమో లేకపోతే హనుమంతుడి బొమ్మ అది కనపడడం మానేసింది కనపడడం మానేసేసి ఆ బొమ్మ పోయింది బొమ్మ పోయింది అని దుఃఖం బయట ఉద్దేశం సంసారంలో అలా నాలో పోయింది అనేప్పటికీ లోపల నుంచి దుఃఖం వచ్చింది కానీ ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపం విష్ణులో ఉంది ఆ సంకల్పరహితంగా ఏకాంతంలో ఉండటం అభ్యాసం చేస్తారు ఎప్పుడైతే ఆ కామనలు భయముల ముగింపు తగ్గుతుందో ఎప్పుడైతే సంసారం నెలనల్లగా వెనక పడుతుంది వెనక వెనక పడుతూ ముందు వెనక్కిపోతూ ఉంటుంది మీరు ఆత్మనిష్ఠుల్లో ఉంటూ ఉంటారు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వెనక్కిపోతూ ఉంటుంది అప్పుడు మీకు ఆ శోకము కలుగుతున్నట్టు రెండు వేలు ఉండదు కాబట్టి ఇది తిరిగి శోకము మీకు ఉండదు శోకములకు రేటు ఏమిటి నేను ఇప్పుడు అదే నేను అర్థం చెప్తాను ఆ పిల్లవాళ్ళు ఉల్లాసంగా ఆడుకుంటున్న పిల్లవాడు అంతగా వ్యక్తి వ్యక్తి ఏం చేసి అంత దుఃఖం ఎందుకు రావడానికి ఏది ఏమిటి ఏది ఏమిటంటే ఆ బొమ్మతో ఐడెంటిఫై అవుతారు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇది అవుతారు వాక్యమునందని వస్తువుతో ఐడెంటిఫై ఇది నాది అని ఐడెంటిఫై అవుతారు that is the single source of చాలు మీరు చూసుకోండి మీకు ఎప్పుడు దుఃఖం అనుభవానికి వచ్చినా దుఃఖం అందరికీ అనుభవానికి వచ్చింది ఎంతో ఒకళ్ళ గొప్పలు ఒకళ్ళు తక్కువలు అందరికీ అనుభవానికి వచ్చింది కొంతమంది బయటపడకుండా దుర్మానంగా తడుచుకుని లోపల లోపల దుఃఖిస్తారు కొంతమంది బయట అరుగు ఉంటుంది గోడు గోడు దుఃఖిస్తారు ఇండియాలో కోర్టు కేసుల గురించి ఒక సామెత ఉంటుంది కోర్టుకేసి నెగ్గిన వాడు ఇంట్లో ఇచ్చేస్తాడు ఓడిన వాడు లోపల ఇచ్చేస్తాడు సమానం నెగ్గిన వాడేమీ సంతోషించి ఉండదు కాబట్టి దుఃఖము అందరికీ తెలుసు అయితే దుఃఖము తెలుసే తప్ప దుఃఖ దేశము తెలియదు దుఃఖ దేశము తెలియదు దుఃఖ వెలుగులు అనాత్మతో బాహ్యమునందు అంటే అనాత్మ అర్థం అనాత్మ అది ఒక జడ పదార్థమే కావచ్చు ఇది నా ఇల్లు ఇది నా కోలము ఇది నా భూమి ఇది నా బంగారము మమ్మల్ని లోకంలో చూస్తున్నాను లోకంలో ఇలాగే ఉంటుంది ఇది నా బంగారము ఇది నా భూమి ఇది నా ఇల్లు స్వాములు కూడా ఉంటుంది ఇది నా ఆశ్రమము నా ఆశ్రమానికి పక్కన ఖాళీ స్థలం ఉందా నేను ఖాళీ చేసుకోవాలి గవర్నమెంట్ అయితే కోరలేదు తర్వాత గవర్నమెంట్ ఏదైతే పదవి చేయొచ్చు ప్రైవేట్ అయితే తగ్గించుకోలేదు ఒకసారి నేను మనలో కలుసుకోవాలి ఆ మధ్యలో కంపౌండ్ వాళ్ళు ఉండకుండా కంపౌండ్ వాళ్ళు తక్కువ కలిపేయాలి అని ఈ విధంగా స్వాములు ఇది నాది అనే ఐడెంటిఫికేషన్ మీకు అవుతారు జడ వస్తువులతో తర్వాత వ్యక్తులతో ఐడెంటిఫికేషన్ వ్యక్తులతో నేను నా భార్య నేను నా కొడుకు నేను కూతురు నేను కూతురు అని తర్వాత నేను మనవడు ఈ మనవడు అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే మీరు మనవాడు మనవాడు నేను అండగా తప్ప వాళ్ళు ఇంటికి రాదు ఇంకా మీరు ఇంటికి పోవడమే తప్ప నువ్వు ఎదురుకు వాడేమీ కాదు వాడు దూరంగా ఉంటాడు చూసేవి కూడా మీరు ఉంటే వాళ్ళు దూరం చూసేసి ఊరుకోవాలి మీరు ఇంకొకటి ఏం చేయాలి బేడవాళ్ళు కూర్చుంటాయి అంటే ఊరుకోవడం లేదు మురిసిపోవడానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఉద్యోగం కదా వీడు ముంచుకోవడమే తప్ప వాడు వీడి ముందుకు రాదు వాడు దూరంగానే ఉంటాడు వాడు వీడి దగ్గర కూర్చొని కూడా వస్తారు తప్ప వీడి దగ్గరికి వచ్చి కూర్చొని వీడిని సంతోషించి వెళ్ళడం వీళ్ళలా దూరం చూసి ముంచుకుంటూ ఉంటారు తర్వాత మరీ ఎక్కువ మునిగిపోయాడనుకోండి ఆ అమ్మాయిని ఇష్టపడతారు రోజు దగ్గరికి ఇంత వయసు తల అసలు you not push uh, too much in that life. ఎందుకో తెలుసిన అవి నలభై తొమ్మిది మాసాలు మోసి కన్నది వాడు అంటే తప్ప తీసుకోవడానికి తప్ప ఆ కష్టం అంతా ఆవిడ పడింది తర్వాత వాడు మన ముక్కు తొడవాలంటే ఆవిడ ముక్కు ఎందుకంటే ఆ దేవంతా ఆవిడ కష్టం అంతా ఆవిడ కొడుతూ ఉంటుంది తర్వాత ఆవిడకి నేను నా కొడుకు అనే అభిమానం చెప్తూ అభిమానం చాలా దృఢంగా ఉంది దైవం తర్వాత కొన్ని కాలానికి మళ్ళీ మరో ఆయన పక్కన పడేసి మనం పోతాం అప్పుడు ఆయన గుర్తిస్తుంది మళ్ళా కాబట్టి బాహ్యమంగళం జరుపుకున్న ఎడల నా వాళ్ళు సంపాదించిన this single source of sorrow ఈ పీపుల్స్ లైఫ్ ఈ సెల్ఫ్ ఒక భ్రమ కూడా నిర్మాణం ఏమని మనం ఐడెంటిఫై అవ్వకపోతే అన్నమాట మనం ఐడెంటిఫై అవ్వాలి తర్వాత ఏమవ్వాలి ఇన్కల్టివేట్ అవ్వాలి తర్వాత డెస్క్రైబ్ చేయాలి లేకపోతే అది తప్పుగా పోతుంది అని మీరు కనుగొంటారు చిత్రం ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అవ్వడము డెస్క్రైబ్ చేయడము ఏమీ ఉండదు అన్నది ఉండదు అలాంటి శ్రమ ఇప్పుడు మీరు ఆ వెదర్ లో ఎక్కువ ఫీల్ అయ్యి మేఘాలు వచ్చేసి వర్షం పండించిన చేయడంలో మీరు కొంచెం చేయండి కొన్ని ఒక్కపోతుంది కొంచెం మేఘాలు పట్టి వర్షం పండించిన చేయండి మీరు అందరూ పెద్దలు ఉన్నారు చేయండి అలాగే ఈ సంసారం కూడా అలాంటిదే ఒకటో ఒకసారి చేయగలుగుతారా ఈ సంవత్సరాలు కూడా ఆలోచించారు కానీ మనకి ఏమైనా శ్రమ కలుగుతుంది మనం ఐడెంటిఫై అవ్వకపోతే లాగా ఐడెంటిఫై అవ్వాలి దెన్ ఇంటర్వ్యూలు అవ్వాలి అది రివాల్వ్ అవ్వాలి దెన్ సెపరేట్ చేయాలి ఏమంటే అది సెపరేట్ అవుతుందా లేకపోతే దాని ప్రవాహంలో పోతూ ఉంటుందా ఇప్పుడు కావల దాని ప్రవాహంలో పొందలకి మీరు దానికి డైరెక్షన్ చూస్తారు కానీ మనకు తెలియదు అలా మనం అలా అనుకో మనం ఏమనుకుంటామంటే మనం ఎప్పుడు సెటరైజ్ చేస్తాము అని మనం అనుకుంటాం దాంతో ఉన్న ఐడెంటిఫికేషన్ కి ఒక జస్టిఫికేషన్ మీకు దొరుకుతుంది దాంతో ఐడెంటిఫికేషన్ మీకు దొరకడం కూడా కష్టం ఒక సత్యం మీరు ఐడెంటిఫై ఇన్వాల్వ్ అయితే ఏమి జరుగుతుందో మీరు ఐడెంటిఫికేషన్ కాకుండా ఇన్వాల్వ్ కాకుండా ఉంటే కూడా అదే జరుగుతుంది మా చిన్నప్పుడు మ్యాన్ ల్యాండింగ్ అని ఒక అర్థం ఉంటుంది నాకు నేలగా గుర్తుంది మన రిప్ ల్యాండింగ్ భార్య తెలుగులో ఉంటారు వాడు ఏదో సందర్భంలో ఏదో మందు లేకపోతే ఏదో దేవత ఏదో వచ్చి వాడు యాభై సంవత్సరాలు నిద్రపోతాడు యాభై ఏళ్ళు నిద్రపోతాడు ఎక్కడో ఒక గుహలో ఎక్కడో నిద్రపోతాడు యాభై ఏళ్ళు నిద్ర వేసి మళ్ళీ వస్తారు వచ్చేప్పటికి అందరూ వయస్సు యాభై ఆరు సంవత్సరాలు పెరుగుతుంది అప్పుడు వాళ్ళు ఇంటికి వస్తారు ఇంటికి వస్తే మీ భార్య చాలా పెద్దదైతే ఇంక కావచ్చు పెద్దలో పడుతుంది కొడుకు బాగా పెద్దవాళ్ళు ఉండేది వాడికి పిల్లలు ఉన్నారు వాడికి మనవాళ్ళు కూడా ఉన్నారు కోడలు వచ్చారు అందరూ వచ్చి ఇద్దరితో చూసి జోడించండి ఎప్పుడు జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపోతారు నిద్రపోతున్నాడు కాబట్టి అయిపోతుంది ఏదైనా ఏది ఆగిపోదు కానీ మనం ఏమనుకుంటాము మనం ఐడెంటిఫై అవ్వాలి ఇంటర్వ్యూ అవ్వాలి దాన్ని సర్ప్రైజ్ చేయాలి అని మనం అనుకుంటాం ఈ అనుకోవడమే మృత్యుంజయుడు కాదు సాగు ఈ విధంగా సంసారంలో డబ్బులను ఉంటాం కానీ ఎప్పుడైతే మీరు ఏకాంతంలో ఆత్మనిష్టకు అధ్యాత్మం చేసుకున్న అలవాటు పడతారో ఈ ఐడెంటిఫికేషన్ స్నాప్ అయిపోతుంది అది కట్టయిపోతుంది దీన్ని ఈ పదం గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ అవుట్ బయట వారితో సాధాత్మ్యమును పొందుతారు ఇది అవుతారు అది that is the single source of sorrow in life అది అది పోతుంది మీరు జీవన్ముక్తుడిగా ఉండిపోతారు సర్వ సంసారే సంసారం అంతయు నిత్య భాసన తాను నిత్యము తాను నిత్యముగా ముక్తుడైందుట అనుభవములకు వచ్చుతుందుట వలన నిరంకుశ ఆటంకములు లేదు తృప్తి సంతోషము భగవంత కలుగును ఎందువలన అన్నట్టు అలాగే పునః మరల లేక అసు అసబద్ధవ దుఃఖము ఉత్తముల మళ్ళీ లోకము కలుగదు లోకము మళ్ళీ కలుగదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి మనకి దుఃఖం కలుగుతుంది ఎందుకని దుఃఖానికి హోటల్ అనారోగ్యము కాదు సుఖానికి హోటలు ఐదంటున్నాయి ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఎప్పుడైనా బసవతారకం హాస్పిటల్ వెళ్ళినా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి బసవతారకం వెళ్ళాలి మామూలుగా గాంధీజీను అలా వెళ్ళంటారు లేకపోతే ఏదో హాస్పిటల్ అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళారనుకోండి ఏదో జూనియా మాలకు వెళ్ళినట్టుగా ఉంటుంది అక్కడేమో ఈ నర్సులు వీళ్ళు వాళ్ళు ఇంకోటి హడావుడిగా తిరుగుతూ ఉంటారు డాక్టర్లు వాళ్ళు ఉంటారు మీరు పెట్టి కట్టి లోపలికి వెళ్తారు ఎక్స్రే పెట్టుకోమంటారు ఇక్కడ డబ్బులు పెట్టంటారు అక్కడ డబ్బులు పెట్టంటారు ఆ తర్వాత డాక్టర్ చూసి కాగితం మందులు అందిస్తారు వీళ్ళు దాని కష్టం తెలియదు రూపాయలు ఖర్చు అయిందనే అనుభవం కలుగుతుంది తప్ప అసలైన అనుభవం అక్కడ కలగదు ఎప్పుడైనా బసవతారకం వెళ్తే తెలుస్తుంది అక్కడ మీకు వివిధ క్యాన్సర్ గ్రస్తులు ఉంటారు ఉన్న అనారోగ్యము అసలు అనారోగ్యమే కాదు అలా ఉంటారు తర్వాత మీరు పడి కష్టం అసలు కష్టమే కాదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎందుకంటే అనారోగ్యంగా ఉండబట్టి నేను గుర్తిస్తున్నానన్నది కరెక్ట్ కాదు అది ఉంటే స్థూలంగా అడిగే మాట స్థూలంగా అనిపిస్తుంది ఉపయోగించి అర్థమిస్తున్నాడు అని స్థూలంగా అనిపిస్తుంది సూక్ష్మంగా పక్షి అటువంటి లోటు తెలుస్తుంది అలాగే ఏదో నా తమ్ముడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి నేను దుఃఖిస్తున్నాను అయితే నా సోదరి రోగగ్రస్తురాలు కనుక నేను కష్టపడి సమస్యలు కష్టపడుతున్నాను అని అనిపిస్తుంది ఈ తెలుస్తున్నాను కాదు ప్రపంచంలో రోగగ్రస్తులు ఏమి లక్షణమవుతున్నారు ఏమి లక్షణమవుతున్నారు ఈ రోగం అసలు రోగమే కాదు ఆ రోగాలతో పోల్చి చూసుకుంటారు కాబట్టి రోగము వలన దుఃఖం కలగదు ఆ రోజు మీరు ఐడెంటిఫై అవ్వడం వల్ల దుఃఖం కానీ ఎవరైనా పోలేదనుకోండి పోవడం వల్ల దుఃఖం కలదు పోయినోడు రోజు చాలా మంది పోతూ ఉంటారు ఆ పోవడం మృత్యువు పొందిన వ్యక్తితో ఐడెంటిఫికేషన్ ఉండడం వల్ల దుఃఖం కలదు ఎప్పుడు దుఃఖము యొక్క సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ బయట దానితో అంటే దానివల్ల దుఃఖం ఉంది జన్మ అనుకుంటాను గ్రహాల వల్ల అనుకుంటాను ఈ మాట నాలాంటి అమాయకులు ఎవరైనా చెప్పాడు అనుకోండి ఆయనకి అది అలవాటు అలా చెప్పడం అనుకుంటాను ఆయనకి అలా చెప్పడం అనుకుంటాను అది కాదు నాకు పాయింట్ తలకాయలు ఇలాంటి point point you are ignorant that is point you are dull headed that is point మీరు అమాయకుడు లేకపోతే వాళ్ళ ప్రకారం that is not the point మీకు లోపం కలిగినది దేవుని వలన దాని వలన శోకము కలిగేది ఒకసారి నా సంచి ఎవరో కొట్టేశాడు ఇప్పుడు నా సంచి కొట్టినట్టు సంచి రైల్లో వెంటనే నేను ఆలోచించాను దాంట్లో మనకి ఆవశ్యకమైన ఉన్నాయి కంటే ఇది ఉందా అయితే నిప్లేస్తారు అది ఉందా అయితే నిప్లేస్తారు ఇంకా one money I and one thousand rupees పోలేదు వన్ ల్యాండ్ రూపీస్ పది వన్ కష్టంగా పాపం కష్టంగా ఉంటాడు నేను ఆ వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాను ఇంకా పుస్తకం ఆ పుస్తకం ముట్లేదు ఆ పేపర్ ముట్లేదు చొక్కాలు ప్యాంట్లు నెలలు వాళ్ళు వాడుకుంటారు సంఖ్య కూడా గట్టిగానే ఉండి వాడుకుంటారు నేను కోరుకుంటున్నాను లేకపోతే within one minute I was normal within one minute I was normal but one one minute I was happy నేను నేను చెప్పట్లేదు దృష్టాంతం కాబట్టి వీళ్ళు వెండి కంఠం పోయి దుఃఖిస్తున్న వాళ్ళని చూశారు వెండి కంఠం పోతే దుఃఖించడానికి సంతోషపడాలి నాలుగు ఎన్ని వెండి కంఠాలు పోయాయని తెలిసినా నాకు గుర్తు ముందులో రెండు వెండి కంఠాలు పోయాయి నాలుగు ఎక్కడికి పోయాయో కూడా నాకు తెలియదు పోయాయో కూడా తెలియదు నేను అసలు పోయిన సంగతి కూడా పట్టించుకోలేదు నాకేమి దుఃఖం కలుగుతుంది ఎందుకని వెండి కంఠంతో నాకు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదు నేను గొప్పలు కాదండి పాయింట్ సెల్ఫ్షన్ ఇది అవుట్ మీరు ఎప్పుడైతే ఆత్మనిష్ఠులు ఉంటారో అహమస్తు దేహ దేహభావన దేహం తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆత్మ కదండి ఆత్మ అంటే అది వ్యవసాయాన్ని వదిలేదు అన్ని తెలుస్తూ ఉంటాయి దాంట్లో తెలియకపోవడం అది అది నిలిగిపోతూ ఉంటుంది పూజ దాంట్లో ఏముంటుంది ఆత్మస్వరూపం అలా వెలిగిపోతూ ఉంటే దేహాధ్యాస దేహభావన అధ్యాస కాదు దేహభావన ఎవరు దేహము అని తెలుస్తూ ఉంటుంది కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు సంకల్పరహితంగా ఉన్నప్పుడు దేహం అహమస్మి అని ఉన్నప్పుడు అహమస్మి ఉన్నప్పుడు దేహం తెలుస్తూ ఉంటుంది తప్ప సంకల్పాలు సంకల్పాలు లేని ఆ స్థితిలో మీకు మీ యొక్క పూర్ణ స్వరూపం అనుభవానికి వచ్చేస్తుంది అది కనుక స్థిరపడినట్లయితే స్థిరపడాలి స్థిరపడినట్లయితే తిరిగి లోకము కలుగుతుంది లోకము కలిగింది అంటే ఇంకా నేను అయింది నేను తిరిగి అవసరము అంతే కదా బ్యాండేజ్ వేశారు అది తీసిన తర్వాత అదే ఇంకోసారి ఇంకోసారి వెయ్యాలి బ్యాండేజ్ అని మీకు తెలియదు అంటే పూర్తిగా గాయం మానలేదన్నమాట అప్పుడు ఇంకో వ్యాల్యూ చూసుకోవచ్చు మళ్ళీ వ్యాల్యూ అదే విధంగా మీకు మనస్సులో లోపము కలిగినది అంటే పూర్తి అవలేదు మంచి ఈజ్ నాట్ ఫీల్ ప్రాపర్ చేయడం ఎలాగా అహమస్మి అహమస్మి సంకల్ప రహితంగా ఏకాంతంలో అహమస్మి అప్పుడు మీకు ఎవరో పెడతాడు ఎవరి దేవుని ప్రార్థించాలి కర్తవ్యం ఇది దేవుని ప్రార్థన దేవుడు అహం రూపంగా మీ లోపల ప్రకాశిస్తూ ఉంటుంది ఇది హైయెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కాబట్టి ఏదో భయం చేయలేమో లేకపోతే జపం చేయలేమో మీరు నెగ్గబెట్టుకోనక్కర్లా ఇది హైయెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అహం బ్రహ్మ బ్రహ్మది అహమస్మి అంటే ఏమిటి అహమస్మి వదులుతాయి బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహమస్మి బ్రహ్మ అహమస్మి బ్రహ్మ అహమస్మి అహమస్మి బ్రహ్మ కనుక నేను ఈ విధంగా అని విద్యార్థి శ్లోకంలో అంటున్నాను పట్టించుకోగలుగుతాను సర్వం ఒకసారి ఒకసారి ఆ సతీ కోసం వెతకం సతీ నేను యాడ్ చేశాను సతీ సొంతం సతీ నేను యాడ్ చేశాను ఓకే నిత్యముక్తత్వ భావన తాను నిత్యము ముక్తుడను అని ప్రకాశించుకుందుట వలన నిరంకుశ ఆటంకములు లేని తృప్తిని ముక్తి భగవత్ కలుగు ఎందువలన పునః మరల శోక అనుభవముద్భవాలు భోగము పుస్తకుండుట వలన భోగము కలుగుతుంది భోగము కలిగి ప్రసక్తి కాబట్టి ఎందుకు భోగం ప్రయత్నించాల్సింది అని తెలుస్తూ ప్రయత్నించాల్సింది లేదు అని తెలుస్తూ ఇప్పుడు మీకు పది ఎకరాల భూమి రావాలనుకోండి అది రాలేదనుకోండి అలా ఉంటారు తెలుసున్న మహాత్ములు అలా ఉంటారు మళ్ళీ మనకి రాకపోతేనే పోనీ వాళ్ళు తీసుకుంటారు బంగారం పోనీ వాళ్ళు తీసుకుంటారు బంగారం చెప్తారా బంగారం ఓ మామూలు కూడా తెలుసుకుంటారు బంగారం దగ్గర వేసుకోవాలి అది వాళ్ళే అడుగుతారు కాదు తప్పేలా చెంబు అడుగుతారు అక్కడ వారి వెళ్తే చైనా బంగారంలో కొనుక్కోవచ్చు నువ్వు కొనుక్కోవడం కష్టం చెప్తే నాకు చెప్తే నువ్వు అలాగే ఈ వస్తువు జడ వస్తువుల ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండకూడదు వ్యక్తుల ఏదైనా కూడా ఐడెంటిఫికేషన్ ఉండకూడదు వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళు ఎలా ఇష్టం ఉంటారు మన ప్రారంభాన్ని బట్టి మనం మనం ఈ వాళ్ళని తెలుసుకుని తెలుసుకుని వచ్చామండి మొత్తం వాళ్ళు గత వ్యక్తి తెలుసుకుని వచ్చామని ఇక్కడికి కృపాయామేవ సంగమా ప్రతి జీవితాన్ని ఆలోచిస్తూ చలివేంద్రం అని ఉంటుంది దాన్ని ప్రపా అంటారు చనుమేంద్రం మధ్యాహ్నం పదకొండు గంటలకి అందరూ అక్కడ చేస్తారు చనుమేంద్రం దగ్గర చేస్తారు వాళ్ళ డబ్బాల్లో తుదిలోకి తెచ్చుకుంటారు అది చపాతీలు కూరలో మళ్ళీ ఉంటున్నారు ఆ చలివేంద్రం వాడు గుండెలో చలివేంద్రం అంటే చాలా మంచి చేస్తారు ఆ తెచ్చుకున్న చపాతీలు భోజన అన్నం తినేసి ఆ మధ్య ఆ చెట్టు కింద ఒక పెద్ద చెట్టు కింద ఉంటుంది మేడలో అక్కడ నాలుగు కొబ్బరాకులు కాకాయలు కూడా వేస్తారు అక్కడ పాపం దాని మీద ఈ చెట్టుకున్న తిన్నట్టు తినేసి మధ్య తాగేస్తూ ఈ మధ్యలో ఆయన ఏంటంటే మీకు ఎదుగుదండి అని పక్కన అలాంటి ఒక పది మంది ఉంటారు పది మంది పురుషులు స్త్రీలు కూడా ఉంటారు స్త్రీలు వేరే గ్రూప్ వాళ్ళు అవుతారు పురుషులు వేరే గ్రూప్ వాళ్ళు అవుతారు ఎవరి సంబంధం కాదు మీ ఎరుగురు మాది కొంకాపల్లి ఓహో కొంకాపల్లి కొంకాపల్లిలో మీకు ఇంటి ఉన్నాయి మరి మీకేమో ఇలాంటి ప్రారంభం మేము అక్కడ వెళ్తున్నా అది కలిసి వెళ్ళిపోతాం అని కలిసి వెళ్ళిపోతాం అక్కడ నాలుగు గంటలు ఉంటారు అంటే దేవుడు విషయానికి ఆ తర్వాత ఎండ తగ్గాక బయలుదేరి ఓ మైల్లో రెండు మైల్లో కలిసి నడవడం ఆ తర్వాత దీని దాని నుండి వాడి మన జీవితం ఇంతకంటే భిన్నంగా ఏమైనా ఉండదు ప్రపాయాదివ సంగమ చంద్రుల దగ్గర కలుసుకున్నట్టుగా మనం వ్యక్తులతో కలుసుకుంటూ ఉంటాం కలుసుకుని వీడిపోతూ ఉంటాం వీటిలో పెట్టారు దుఃఖించాల్సిందే ఉంది కలిసి ఉన్నప్పుడు సేవ చేస్తే మంచిది పోయిన తర్వాత దుఃఖించడం ఉత్సాహం కొంతమంది అలా ఉంటారు మనిషి పోయాక ఉత్సాహంగా దుఃఖించాలి బతికినప్పుడు సేవ ఉండదు పోయాక ఓడి ఓడి దుఃఖించడం కంటే జీవించి ఉండగా ఏదైనా సేవ చేయాలి ఎంతకాలం ఉంటాడు ఎప్పుడో పోయేవాడేగా ఎంతకాలం ఉంటాడు పోనీ మనకు అవకాశం ఉన్నప్పుడు సేవ చేద్దాము పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఇప్పుడు మనం ఎంతకాలం కలిసి ఉంటాము ఎంతకాలం కలిసి మాట్లాడుకుంటామో కలిసి ఉంటాము చెప్పలేదు కదా కాబట్టి ఉన్న కొద్ది రోజులు మనం పోయిన తర్వాత అయ్యో ఉండుంటే నేను తప్పు కాదు అడిగినప్పుడు అలా తెచ్చింది ఇవన్నీ అని పోయిన తర్వాత అనుకునే బదులు ఇంతగానే ఒక పప్పుకు అడ్డులు అవుతారా అని అడిగి కొద్దిగా కొద్దిగా సాధించి దానికి భోజనం వడ్డించి అలా ఆలోచించారు కానీ పోయిన తర్వాత గుర్తించడం అనేది అర్థం లేని మాట కాబట్టి తెలివితేటలు ఉన్నట్లయితే తత్వం తెలిసినట్లయితే దీనికి శోకము అవస్థే ఆత్మానం ఒక శృతి వాక్యాన్ని విజయ స్వామి ఉపయోగిస్తున్నారు ఆ శృతి వాక్యం ఏదో వెళ్తున్నా మొట్టమొదటి శ్లోకం అక్కడ కదా మొదలు పెడతాం మళ్ళీ అక్కడికి వచ్చాక ఆత్మ అందాము ఆత్మాంతేయాత్ అయమస్మిన్ కిమిచ్చంతస్య అని శృతి ఇది సౌరాగంలో ఉంది మనం మొదటి శ్లోకము చూసాము ఆ స్థితి చెప్తోంది ఆ స్థితి చెప్తోంది ఏం రెండు అంశములను చెప్తోంది అక్కడ ఆ స్థితి ఒకటి తనను తాను తెలుగుట పూరుట అంటే మనిషి ఆత్మానం నిజానియాత్ చేయదు తనని తాను తెలుసుకున్నట్లయితే ఎలా తెలుసుకోవాలి అయమస్మి అని తెలుసుకోవాలి అయమాత్మ అయమస్తు నేను ఉన్నాను అని అలాగా మన స్వరూపంలో తాను నిలిచి ఉన్నాను ఎప్పుడైతే నేను ఉన్నాను అని తన స్వరూపంలో తాను నిలిచి ఉంటారో అప్పుడు నా నేను పూర్వముగాను అనే అనుభవం కలిగింది పూర్వముగాను ఇప్పుడు రేపు ఏమో కలగడం కాదండి ఇప్పుడే నేను పూర్వముగాను లోపే ఉంది నాలుగు నేను చూస్తాను చూసుకో విలువలో చూసుకో అహమస్మి నేను ఉన్నాను లోకైనా అనుభవం వస్తుందా అదే అదే నేను ఆ మాలకు వెళ్ళి అక్కడ చీరలు లేకపోతే చొక్కాలు ఉంటాయి చొక్కాలు ఏముంటారు ఓ చొక్కాలు ఇలా గుండ్రంగా పెట్టు అవి చూసుకుంటే ఈ చొక్కాలు వేసేమని ఆ బ్యాంకులు వెళ్ళి ఈ క్షేమం లేదు ఈ రంగు లేదు ఆ రంగు కానీ ఈ రంగు లేదు అని అనుభవం అనుభవం చేసుకొని ఏమనిపిస్తుంది యోగి అనుభవం యోగ అనుభవం అనుభవం పిల్లలు పెళ్లిళ్ళకు వెళ్ళాలి పెళ్లిళ్ళు వెళ్తే మనం ఒకరికి వచ్చే పెట్టుకున్నాం ఆ మగాడు రెండులకు వచ్చి పెట్టుకున్నారు అని అనుభవం యోగ అనుభవానికి యోగ అనుభవానికి వచ్చింది కానీ ఇక్కడ నువ్వేమో ఖరీదైన పేరు పొడవయ్యాక కాదని పేరు తప్పేసుకోవద్దు అని అనుభవానికి వస్తుంది ఇంతకుముందు దృష్టార్థం చెప్తున్నారు పురుషులకు కూడా ఇలాగే అనుభవాలు వస్తాయి వాడేమో యాభై వేలు చేద్దాం మనం ముప్పై ఏడు ఉద్యోగాలు చేస్తే ఇరవై ఐదు వేల పరిగణిస్తున్నాము అని వీరికి అనుభవం వస్తుంది ఎవరి అనుభవం మనకి నువ్వు సంసారంలో అలాగే దాంట్లో అడిగేటువంటి అనుభవాలు వస్తుంది సంసారం యోగులు ఇవన్నీ అనుభవం అలా కాకుండా నేను నేను కూర్చుని ఏకాంతంలో కూర్చుని అహమస్తు నేను ఉన్నాను మీరు ఇంకా దానికి జడ్జి చేసుకోండి ఏమని పూర్ణోహం నేను పూర్ణోహం అని యాడ్ చేసుకోండి మీకు మీరే మెసేజ్ మీకు ఇంటి యొక్క సందేశాన్ని మీకు మీరే మీకు మీరే గురువు ఉంచాలనే అవన్నీ కథలు మీకు ఏది పొంగు కావాలి నేను పొంగు కాదు నేను పూర్ణులను అని అనుకోగానే నేను పూర్ణులు అయిపోతాను మళ్ళీ కళ్ళు తెలిసి ఇంకేదో చూసి అంటే కాదండి నేను పూర్ణులను కాదండి అని అంటే అప్పుడు మళ్ళీ నేను చూస్తాను లేకపోతే సంసారం అవడానికి నేను పూర్ణులను కాదండి నా నాకన్నీ లోట్లే ఆయన చూడండి ఇంకా మీరు సంస్కారం లేకపోతే సంస్కారం అవడానికి లేదు లేదు అదే వస్తుంది నేను పూర్ణుడను తర్వాత విషయాలు కూడా నేను దైవస్వరూపుడను చిదానంద రూప శివోహం శివోహం ఆ దైవత్వము నా యొక్క ఎవరు ప్రకాశిస్తోందిగా హద్దులు చైతన్య ప్రకాశం ఇప్పుడు ఇక్కడ ఆ డెవలప్మెంట్ నాయకులు ప్రకాశిస్తుంది అని ఇది మొదటి మాట ఆత్మానందే నిజానియా అయమస్మృతి పూర్త ఇది మొదటి మాట అది మొదటి విషయం చెప్పారు అప్పుడు ఏమవుతుంది కించం సత్యకామాన్ని శరీరం అనుసరించలేదు అని దాన్ని లెటర్లో క్వశ్చన్ ఈ కోరికలు ఉంటాయండి కోరికలు ఉంటాయి అంటే అర్థం ఏంటి ఏ కోరికలు ఉండవు ఏ కోరిక కోసం మల్లగుల్లాలు పడాలి దేని కోసం పడనక్కర్లేదు ఏ కోరిక కోసం మీరు జ్వరం తెలుసుకో జ్వరం వచ్చేసింది జనాలు జనాలు వచ్చేస్తాయి షాపింగ్కి వెళ్ళాలి బయలుదేరాలనుకోండి బొట్టు షాపింగ్ లేదు ఇంట్లో ఉండండి అని ఎవరో బొడ్డు బొడ్డు వాళ్ళు ఎవరు చెప్పగానే అప్పుడు వాళ్ళందరికీ ఏమొస్తుంది జ్వరం వస్తుంది కూర్చోలేదు అంతే జనాలు జ్వరం అలాంటి జ్వరం వస్తుందా ఆత్మనిష్ట గల వాడికి జ్వరం వస్తుందా రాదు అంటే రెండు రెండు విషయాలు చెప్పారు అమంతరంలో ఒకటి ఆత్మస్వరూపములు తెలియట రెండవది కామనలు భోగములు తద్వారా లేకుంట అనే రెండు విషయాలు చెప్పారు ఈ రెండు కూడా జీవుల యొక్క స్వరూపంలోనే ఉన్నాయి బయట లేవు అని అపమోక్షజ్ఞానశోకనివృత్యాక్షి అవస్థలు అక్కడ మీ పేరు విడదీస్తే వస్తుంది ఆత్మానం శృతి ఆత్మానం చేతి ఇది ఆత్మానంతేయాదు అనే శృతివాక్యము అపరోక్ష జ్ఞాన శోకృత్యాఖ్యే అపరోక్ష జ్ఞాన తన స్వరూపము అనుభవమునకు వచ్చుట శోక నివృత్యాఖ్యే లోకము తొలగిపోవుట అనే ఇదే ఇదే రెండు అవస్థ అవస్థలు జీవమే జీవుని ఎందున్నది అని చెబుతున్నది ఆ స్థితితో రోజుగా నీ చేతులు తీసుకోరా నీ స్వరూపాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకో జీవుల రూపంగా దేవుడే ఉన్నాడు దేవుడు జీవుల రూపాన్ని దాల్చి వచ్చాడు దేవుడు జీవుల రూపంలో వచ్చాడు ఆ జనంలో కథగలిగేవాడు ఓ భక్తులు వెళ్ళేవాడు దేవుడు ఆయన కనపడి నేను రేపు పొద్దున్న వస్తాను నేను అని చెప్పాను నేను తెలుసు కదా అయినా నేను తొందరగా చెప్పేస్తాను ఇక్కడ మొన్నటి వచ్చిన పుష్పాలంకార పుష్పములతోటి మాలలతోటి అంత అలంకారం చేసి ఇల్లంతా కూడా సిద్ధంగా పెట్టి దేవుడు రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నాను ఒక ఆవు వచ్చి ఆ పువ్వులు ఉంటుంది ఆవులో ఒక జనాలుగా ఆ పువ్వులు నాటుకుంటుంది మీరు దొంగగా ఒకరితో ఆవులు కొట్టారు అది కాదు దేవుడి కోసం నేను అలంకారాన్ని చేసుకుంటే ఈ దిక్కుమాలను కోసం వచ్చి పాటించడవద్దు మన భక్తులు ఎలా ఉన్నారు పర్లేదు మళ్ళీ అలంకారాలను మళ్ళీ చేసుకున్నాడు ఏదో ఉంటుంటాను శిబిరంలో దర్శనాలు వచ్చారు వాడు మళ్ళీ ఉనికి ఉనికిగా ఉన్నాడు వాడు వచ్చాడు ఇప్పుడు దేవుడంటే కోసం పెట్టుకున్న అరేంజ్మెంట్ లో దర్శనాలు వస్తున్నాయి రెండు గంటల రెండు తర్వాత ఎదలో నిలిస్తే పెడతాం ఇప్పుడు ముందు ముందు ముందు గట్టి రాకుండా ముందే వచ్చేది అని కనిపించారు దాని కారణం వస్తుంటే వాళ్ళు బాధపడచ్చు దేవుడు రాలేదు రాత్రి వచ్చి దేవుడు రాలేదు కొరకు నిద్రపోలేదు నిరుత్సాహం మళ్ళీ దేవుడు కనపడతాడు ఈయన అడిగాడు వస్తానన్నా రాలేదు రాకపోవడం రెండుసార్లు వచ్చాను ఒకసారి ఇంటి తర్వాత వచ్చాను రెండోసారి క్షణం అలా చెప్పాను అని చెప్పాను ఈ కథ జరిగిన ఈ కథను చూసిన సందర్భం లేదండి చిన్నప్పుడు హై మనం ఈ కథని పక్కన వాడేసి దేవుడికి అలంకారాలు చేసుకుంటూ కూర్చుంటున్నారు కాబట్టి రెండు కూడా ఒకటి అపరోక్ష జ్ఞానం నా స్వరూపము నాకు తెలుసుకోవడం దేవుడు కూడా ఏమొచ్చింది ఏమో వెళ్తుంటే పుష్పం చదువుతుంటే కనపడటం లేదని అనాల్సిన ఉన్నది తన స్వరూపం దానికి తెలుసుకునే ఉండదు తన స్వరూపమే నిలిచి ఉన్నంత వరకు లోపము మరి దూరంలో దగ్గరికి ఆలోచన లేదు ఈ రెండో విషయంలో కూడా ఆ స్థితి స్పష్టంగా చెప్తుంది వీళ్ళు స్వరూపంలో ఉన్నాయండి స్వర్గంలో ఉన్న వాళ్ళ గురించో వైకుంఠంలో ఉన్న వాళ్ళ గురించో చెప్పలేదండి అది నేను గురించి నా గురించి మీకు స్పష్టముగా తెలుపుతున్నది అపరోక్ష జ్ఞాన శోక నివృత్యాఖ్యే ఆత్మానం గురుంతో తరలిస్తే గురుంతే అవుతుంది ఆత్మానం ఓం ఓం సమద ఓం శాంతి శాంతి